కీర్తన మూడు వందల యాభై ఐదు తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి అపరిమితములైన యజ్ఞాలు ఒడిచేయ బ్రపన్నులకు బుద్ధి వచరించి తపముగా ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను చెప్పి ఉన్నత పదమున కొనరగ గరునించ పన్నగశయనుడే బ్రహ్మయోగి తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయడై వనరగ సంసార యోగము గృపసేయు అనిమిషగతులనభ్యాసయోగి